श्रीगुरुभ्यो नमः हरिः ओम् श्रुतिस्मृतिपुराणानामालयम् श्लोकशङ्करम् ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्त्राणश्चक्षुश्रोत्रमथो इन्द्रियाणि च सर्वाणि सर्वम् ब्रह्मोपनिषदम् माम् ब्रह्म निराकुर्याम् ब्रह्म निराकरोत् निराकरणम् मेऽस्तु तदात्मनिरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्तिश्शान्तिश्शान्तिः अन्येषु वेदे नो न वेदेति वेद च नो అంటే అహం సువేద ఇది నమన్యే అన్నాడు అంటే నాకు బాగా తెలిసిందని చెప్ప చెప్పడానికి లేదు నేను అలా అనుకోవడం లేదు అంటే ఏమన్నమాట నాకు తెలియలేదని కానీ ఏమంటున్నాడు నో వేదేంటి తెలియలేదు అని కూడా చెప్పడానికి వీల్లేదు మరి తెలిసింది అని చెప్పడానికి వీల్లేదు తెలియలేదు అని చెప్పడానికి వీల్లేదు అంటే ఇది కొంచెం విరుద్ధంగా ఉంది కదా అదే పూర్వపక్షం నను విప్రతిషిద్ధం నాహం మన్యే సువేదేతి నోళవేదేతి వేదచ ఇది అని నాలుగు వాక్యాలను చెప్పాను కదా అహం సువేద ఇది నమన్యే మొదటి వాక్యం దానికి విప్రతిషిద్ధం దానికి విరుద్ధం ఏమిటి నవేద వేద ఇది నో అది రెండో వాక్యం దానికి ఎగ్జాక్ట్ గా విరుద్ధంగా ఉంది తర్వాత వేద చ అన్నప్పుడు వేద అనేది ఒక వాక్యం అంటే అహం వేద ఖ్యాన్న చేత అహం నవేద నీకు వాక్యం కాబట్టి అన్ని పరస్పర విరుద్ధంగా జంట జంట వాక్యాలు అలా ఉన్నాయి కదా ఇది జర దూరంగా ఉంది ఇది ఎలా అంగీకారం అవుతుంది దాన్ని కొంచెం వివరిస్తాను ఎది నమన్యసే సువేద ఇది కథం మన్యసే వేదచ ఇది చూడయా అహం సువేద ఇది నమన్యే అన్నప్పుడు నేను బాగా తెలుసుకున్నాను అని నేను అనుకోవడం లేదు అన్నప్పుడు మళ్ళీ వేదచ అహం అహం వేదచ ఇది మన్యే నేను తెలుసుకున్నాను అని కూడా అనుకుంటున్నాను అని ఎలా అంటాం అదే అదే బ్రెత్లో సేమ్ బ్రెత్లో నాకు తెలియలేదండి అని అనుకుంటున్నాను కానీ నాకు తెలిసిందండి అనుకుంటున్నాను అదే సేమ్ బ్రెత్ కాబట్టి చాలా విరుద్ధంగా ఉన్నది తర్వాత అసమన్యసే వేద ఏవ ఇది అసమన్యసే సువేద ఇది అసమన్యసే దాన్ని తెరగేసి చెప్తున్నా ఇప్పుడు నాకు తెలిసింది అనుకోవడానికి లేదు కానీ నాకు తెలియలేదు అని నేను చెప్పుటలేదు అని అన్నాడు అది రివర్స్ నాకు తెలియలేదు అని నేను చెప్పుటలేదు కానీ నాకు తెలిసిందని కూడా నేను అనుకోవట్లేదు మరి అలాగా ఓకే నేను చెప్పి నేను నుంచి so how to do that you cannot do that okay ఎందుకంటే ఎందుకో తెలిసిన ఏకం వస్తు ఏన జ్ఞాయతే తేన ఏవ తద్వస్తు నసు విజ్ఞాయతే ప్రతిషిద్ధం సంశయ విపర్యయౌ వర్జయిత్వా కాబట్టి ఏ వస్తువు ఏ వస్తువైనా సరే వస్తువు అంటే ఉన్నదాన్ని వస్తువు అంటారు అక్కడ ఉన్నది పరబ్రహ్మ ఇక్కడ పరబ్రహ్మ వస్తువు ఆత్మ వస్తువు ఆత్మ వస్తువే కానక్కడ ఏ వస్తువైనా కూడా ఎవరి చేత తెలియబడిందో వాడే మళ్ళా నాకు తెలియలేదు అనడము సుతరాము పుస్తకం వస్తువు ఒకటే రెండు వేరు వస్తువులు ఉన్నప్పుడు ఈ వస్తువు నాకు బాగా తెలిసింది ఈ వస్తువు నాకు సుతరాము తెలియలేదు అంటే బాగుంటుంది కానీ ఒకే వస్తువు గురించి ఆ విధంగా రెండు వాక్యాలు చెప్పటం సుతరాము అంగీకారం కాదు అయితే ఒక రెండు సందర్భాల్లో బహుశా అలా అనుకోవాల్సి వస్తుంది ఏమిటా రెండు సందర్భాలు సంశయము సంశయము అంటే గ్రాహి సంశయ అని డెఫినేషన్ ఉంది సందేహానికి సంశయానికి తేడా ఉంది సందేహం అంటే అది రకరకాలుగా ఉండొచ్చు ఏమంటే ఫలానా వాడు ఊళ్ళో ఉన్నాడా అని అడిగారు అనుకోండి ఉన్నాడా లేడా అని ఉభయకోటి గ్రాహి రెండు పెండుల మూమెంట్ లాగా ఇటు అటు రెండు మ్యూచువల్లీ ఆపోజిట్ కాంటెక్స్ట్ లో ఉన్నప్పుడు దాన్ని సంశయము అని అలా కాకుండా ఏమన్నా రెండు మూడు ఆరు ఎంత రెండు మూడు ఎంత అంటే ఐదు పదమూడు ఎంత అని అడిగారు అనుకోండి దాన్ని సంశయం అనకూడదు అక్కడ ఇటు అటు ఏమున్నాయి లేవు అది సందేహం ఓకే ఏమంటే లేకపోతే ఈ నాలుగు ఇంటి పేర్లు నాకు తెలియట్లేదు చెప్పండి అది సందేహం సంశయం ఉంటే ఉభయ కోటి ఇటా అట సో అటువంటి సంశయం ఉండొచ్చు వాడికి ఏమని ఇది నాకు తెలిసిందా లేక తెలియలేదా అని సందేహం అది అని సంశయం అలాంటప్పుడు అటువంటి సంశయంలో ఉన్నవాడు ఎవరు చెప్పవచ్చు ఇది నాకు తెలియలేదు అని చెప్పడానికి వీల్లేదు కానీ తెలిసిందని కూడా చెప్పడానికి వీల్లేదు అని అలాగే సంశయం సందర్భంలో అయితే కుదురుతుంది కాబట్టి ఇది బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన మంత్రం ఇది వాడు తత్వాన్ని తెలుసుకుని ముందు తెలియనప్పుడు ఏదో మాట్లాడాడు గురువు గారు మళ్ళీ వాపస్ పంపిస్తే మళ్ళీ చక్కగా విచారం చేసి తత్వాన్ని శోధన చేసి తెచ్చుకొచ్చినటువంటి జ్ఞానం అటువంటి ఈ జ్ఞానము సంశయ రూపముగా ఉంది మూవ్ అని చెప్పడానికి వీలు ఇది ఫైనల్ జ్ఞానం ఇది ఇంక దీనిపైన ఏమీ లేదు కాబట్టి బ్రహ్మజ్ఞానం అనేది సంశయ రూపముగా నుండును అనే పరిస్థితి ఉంటే తప్ప ఈ రకంగా మాట్లాడడానికి అవకాశం ఉండదు అయితే మీకు ఒక సిద్ధాంతం ఉంది స్యాద్వాదము అని ఒకటి ఉన్నది ముఖ్యంగా జైన జీవుడు జనుడు అరహతుడు ఇలాంటి ఫిలాసఫర్ అంటే మహావీరుడు అయి ఉంటాడు జనుడు అంటే అటువంటి ఆయన ఆయన యొక్క లేని ఫిలాసఫర్స్ వీళ్ళు ఏమన్నారంటే ఈ జగత్తు గురించి దేవుడి గురించి ఉన్నది ఈ ద్వైతులు ఏమంటారు జగత్తు ఉన్నది దేవుడు ఉన్నాడు అంటారు అద్వైతులు ఏమంటారు జగత్తు లేదు ఆత్మయే ఉన్నది అని అద్వైతులు అంటారు శూన్యవాదులు ఏమంటారు ఇది లేదు అది లేదు అని వీళ్ళు అంటారు ఇలా ఎంఫటిక్ గా ఉన్నది అని కానీ లేదు అని కానీ చెట్టు తీరాలి అనేటువంటి ఆగ్రహం తప్పు ఇదో ఫిలాసఫీ అయితే మరి నువ్వేమంటావు చెప్పాలంటే ఉంటే ఉండవచ్చు లేకపోతే లేకపోవచ్చు అని చెప్తారు అదో ఫిలాసఫీ ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయా ఇంటే ఉండవచ్చు లేకపోతే లేకపోవచ్చు మీ దాని తేలిక ఉంది కదండి వైకుంఠం ఉందా ఉంటే ఉండవచ్చు లేకపోతే లేకపోవచ్చు దీన్ని స్యాద్వాదము అంటారు ఎసా హోసక్తా హై స్యాద్ కాబట్టి బ్రహ్మ విషయంలో కూడా అటువంటి ఉభయకోటి గ్రాహి సిద్ధాంతాన్ని మీరు చెప్పదలుచుకుంటే ఈ చెప్పిన మాట అనుకూలంగా ఉండొచ్చునేమో కానీ నిజమిత్తంగా బ్రహ్మ వస్తువు గురించి ఇటువంటి పరస్పర విరుద్ధమైన ప్రతిపాదనలు అంగీకారం కాదు అని చెప్పే సంశయ విపర్యయం వర్జయిత్వ సంశయం మినహాయించారు ఎందుకంటే సంశయంలో ఇటువంటి స్టేట్మెంట్లు they fit into the context of సంశయ తర్వాత విపర్యయము అంటే ఏంటి వాడు ఏమంటాడంటే ముందు నాకు బ్రహ్మ తెలిసినది అంటాడు అని దాన్ని హీ కాంట్రాడిక్ట్స్ హింస నాకు తెలియలేదు దాని విపర్యయముంట తను ప్రథమ శోభజన వ్యాఖారన చేస్తారు తను సిద్ధాంతాన్ని తాల తాలం గురించి చేస్తారు అటువంటి సందర్భంలో కబట్టి ఈ శోభము అటువంటి సందర్భమునకు చెందినేది అన్నట్లు ఐతే that it will be alright so accept this two contexts this is the final truth అనే సందర్భంలో ఇటువంటి పరస్పరంగీకహమచనము పోసాగాదు అర్థమైనండి సంశయ విపర్యయము మధ్యేత్వంతో అనుకోషణ అనేదిలా చెప్పాలి ఇంత వివరంగా చెప్పవచ్చు సో నేను ఇక్కడ సంశయానికి సందేహం అనే తెలుగు అనువాదం చేశాను so you you just you go along with it నేను సంశయమోనే అనే సందేహమోనే ఉండాల్సింది సందేహము అనేది రాసి పెట్టినట్టుగా ఉంది అనిపిస్తుంది సంశయం అంటే ఉభయ కోటి అలాగే దానికి డెఫినేషను లేకపోతే బహుశా ఆ టైంలో ఇలా అనుకుని ఉండొచ్చు నేను ఏమని లోకంలో మీరు పని కట్టుకునే సంశయానికి సందేహానికి తేడాలు చూపిస్తే అది పట్టుకుని ఓహో అలాగా అని అనుకోవడానికి అవకాశం ఉంది కానీ మీరు అలాంటి తేడా నేను చూపించలేదు అనుకోండి జనరల్ గా ఏమనుకుంటారు సంశయము సందేహము సిమిలర్ గా స్వీకరిస్తారు ఇన్ దట్ సెన్స్ అలా రాసి ఉంటాను విపర్యము అంటే రెండు విరుద్ధ స్థితులు విపర్యం అంటే తప్పుగా తెలుసుకున్నాం విపర్యయం అంటే తప్పుగా తెలుసుకోవడం తప్పుగా తెలుసుకుంటాడు తప్పుగా తెలుసుకున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతాడు ఏమని నాకు తెలిసింది కానీ నాకు తెలియలేదు అనేది తప్పుగా తెలుసుకున్నప్పుడు అటువంటి అటువంటి వాక్య రచన చేయడానికి అవకాశం ఉంది సంశయంలో అటువంటి వాక్య రచనకు అవకాశం ఉంది యథార్థముగా తెలుసుకున్నప్పుడు ఆ విధంగా వాక్య రచన చేయడానికి అవకాశం లేదు తప్పుగా తెలుసుకోవడం అంటే వాడు ఏదో పిచ్చి పిచ్చిగా తెలుసుకుంటాడు ఏదైనా సరిగ్గా తెలుసుకోడు కాబట్టి తలకిందులుగా చెప్తాడు ఇప్పుడు కొంతమంది అలా తలకిందులుగా చెప్తారు ఇప్పుడు ఈ మీటియరాలజీ సరిగ్గా సరి అయిన స్టడీ చేయలేదనుకోండి వెదర్ వెదర్ ఫోర్కాస్ట్ చేసేవాళ్ళు సరైన స్టడీ చేయలేదనుకోండి లేకపోతే ఇటు ఇటు కాకుండా అటు కాకుండా చెప్పే లక్షణం ఉందనుకోండి అప్పుడు వాడు ఇలాంటి విపర్యాలు చెప్తాడు ఏమంటాడంటే రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లులు పడవచ్చును కానీ మొత్తం మీద ఎండ బాగా కాస్తూ ఉంటుంది అని చెప్తాడు పంచాంగంలో చెప్తారు పంచాంగంలో అయితే అసలు ఇంకా మీరు అందరూ ఇలా ఇలాంటి భాష మాట్లాడతారు వాళ్ళు నిజమిత్తంగా ఇది మాట్లాడారు సంశయంలోనూ విపర్యయంలోనూ పెట్టి మాట్లాడిస్తారు సో ఓ జ్యోతిష్కుడు పిల్లవాడి వాడి జన్మపత్రిక చూశాడు జన్మపత్రిక అంటారు దాన్ని దయానంద సరస్వతి స్వామి గారు దానికి శోకపత్రిక అని జన్మపత్రిక చూసి మీ పిల్లవాడు నిండు నూరేళ్లు బతికే అవకాశం ఉందండి కానీ గండము కూడా ఉన్నది కానీ మీరు కనుక చక్కగా ఈశ్వరుని ఆరాధించినట్లయితే ఆ ఈశ్వరానుగ్రహం ఉన్నట్లయితే గండం తప్పిపోవచ్చు కూడా తర్వాత మీరు ఈ పూజని చేసుకున్నట్లయితే పరిహారం అయిపోయి గండం దూరం అయిపోతుంది కానీ ఒకప్పుడు మనం పూజలు చేసినా పరిహారాలు చేసినా కూడా ప్రారంభం బలం బలీయమైనట్లయితే మనం తప్పించుకోలేకపోతాము అని చెప్తారు కొన్ని చెప్పిన చెప్పడం కాదు రాసి పెడతాను ఇప్పుడు ఈశ్వరుడు కర్మఫలము అని అనేప్పుడు ఆ మాటలు రెండు లేకుండా చెప్పద్దా ఆ మాటలు రెండింటినీ పెట్టేసి మధ్యలో మీరు చెప్పారంటే అది సంశయ విపర్యయ ప్రవాహంలో పోతూ ఉంటుంది అలాంటిది తప్పుగా తెలుసుకున్నప్పుడు కాబట్టి ఇదే బ్రహ్మ యొక్క తత్వము సంశయము విపర్యములు బ్రహ్మ యొక్క తత్వము అని చెప్పడానికి వీల్లేదు ఈ ఫైనల్ సిద్ధాంతమే అలా ఉంటుంది అని చెప్పొడాల్ నిది లేది నచ బ్రహ్మా సంశయ త్వేనాం సింధేయం విపడి త్వేనవ సుది త్వేని నియంత్రం శక్్యం అని ఆ మాదిగరా అనంతేశుని శక్్యం నుందు పెట్టండి కబడ్ సిద్ధాంత అవం చేస్తా ఉంటారు బ్రహ్మనే సంశయ రూపం గా మాత్రమే జలుట సంభవము అని సిద్ధాంతం చేస్తై ఈ వాక్యం కొడుకి కార వాడి తం బులికి బ్రహ్మని తెలుసుకోవడం అంటూ వస్తే విపర్యయ రూపంగానే తెలుసుకోవడము సంభవము అంతే తప్ప డైరెక్ట్ గా స్ట్రైట్ గా తెలుసుకోవడం సంభవం కాదు అని చెప్పడానికి వీల్లేదు ఈ జ్యోతిష్కుల్ని ఎవరో క్వశ్చన్ చేశారు మీరు ఈ రకంగా ఇలాగా ఇటు అటులాగా గోడ మీద పిల్లి వాటంలాగా చెప్పేస్తున్నారు తీరా రిజల్ట్ వచ్చేప్పటికి మీరు ఇటేనా దూకేసి మీరు అదిగో నేను చెప్పాను కరెక్ట్ అనొచ్చు లేకపోతే అటు దూకి అదిగో నేను చెప్పాను కరెక్ట్ అనొచ్చు అలా చేస్తున్నారు మీరు ఎదనర్థంగా చెప్పాలి కదా అని ఎవడో పూర్వపక్షం చేసి అడిగేటివాడు అని వాళ్ళు ఏమన్నారో తెలిసిన వాళ్ళు దేవంటే వాళ్ళు ఏమన్నారంటే జ్యోతిష్ శాస్త్రానికి బృహస్పతి యొక్క శాపము కలదు అని కథ బృహస్పతి శపించాడు జ్యోతిష్ శాస్త్రం అంటే బృహస్పతి ఏమని శపించాడంటే నీ శాస్త్రము సంశయముల పరిచయములతో నిండి ఉండుగాక అని శపించాడు బృహస్పతి కాదు శివుడు శపించాడు పార్వతి శపించింది ఆదిష్పతి నేను బృహస్పతి ఎక్కడంటే వాళ్ళది అది కరెక్ట్ పార్వతి శపించింది అలా ఎందుకు శపించింది చూడండి ఇటువంటి కథలు అసలు వీళ్ళు పురాణం పేరుతో ఇటువంటి కథల్ని ప్రచారం చేయటం అది ఆ దైవభక్తి మీద ఒక ఆఘాతం ఉంటుంది పార్వతి ఎందుకు శపించిందంటే పార్వతి బాత్రూంలో స్నానం చేస్తుంది చేస్తుంటే శివుడు అడిగాడు బృహస్పతిని ఏమా నువ్వు జ్యోతిష్కుని అంటావు కదా ఇప్పుడు పార్వతి ఏం చేస్తుందని చెప్పు అంటే బాత్రూంలో స్నానం ఈయన అంత కాలిపోయి గ్రహాలు గ్రహాలు చేసి ఆవిడ బాత్రూంలో స్నానం చేస్తుంది చెప్తే మీ జ్యోతిష్ శాస్త్రం సంగతి ఏమిటో మేము ఏం చేస్తాముందని <laughs> ఆయన జర జర జర తోషం వెళ్ళిపోయాడు ఆవిడ మహాసిగ్గుపడుతుంది పత్రంలో చేసుకుంటే చేస్తుంటే వస్తే సిగ్గుపడదు తెలుగు తక్కువ అంటే నేను ఆ బృహస్పతి చెప్పిన దాన్ని వెరిఫై చేయడం కోసం ఇలా చేశాను ఏమనుకోద్దు అప్పుడు ఆవిడ ఆలోచించి మొహచ్చ వీళ్ళు ఇలా తయారు చేసేది ఈ శాస్త్రాన్ని ఈ శాస్త్రము సంశయ విపర్యములతో నిండి ఉంటుగాక ఇది ఒక కథ ఇలాంటి కథ నువ్వు నిజం అనుకుంటారు లోకంలో జరుగుతూ నిజం అనుకుంటారు ఈ మధ్యన పుస్తకాలకి పెద్ద ఇష్యూ ఒకటి లేకపోతే దీని మీద పెద్ద కొట్లాట్లు లోకంలో మీద ఒకటి ఆయన ఎవరో పాపం ఆయన మంచివాడు ఆయన ఆయన పట్టుకుంటే అందరిలో దింపేయాల్సిన పని లేదు ఆయన ఏం చెప్పాడంటే కొంత మట్టి తీసి దానిొక్క కాఫీ పడు కాఫీ ఆ కాఫీ ఆ ధాన్ నలు నిండి అరండి కాఫీ చెప్పుకోవాలి ఐకతిక గాథ వాళ్ళు సాబులు ఒక డిజే మరిట్లా మైండ్ సృష్టించినటువంటి కథలు అన్ని వీళ్ళు అనుకుంటారంట ఆర్నింగ్ లాస్ట్ వస్తదంట మహర్ష సర్ వీళ్ళకి ఎవరైనా వాళ్ళ బుద్ధిలో కొంచెం వివేకాన్ని పెట్టి కొర ఎవరు లేకంట పోయటని నేను చెప్పుకోవట్లేదు ప్రతిదీ వ్యాసుడు ఎలా రాస్తాడే ఈ తొంతరపూడిలో శివాలయం గురించిను కిరణంపూడిలో విష్ణువాలయం గురించి వ్యాసుడు రాస్తాడే వాటికి కూడా వ్యాసుడు లేదే అక్కడ చిన్న కుండ ఒకటి ఉంటుంది గుంట కుండం అంటే గుంట ఒక గుంట చూపిస్తాడు ఇది వ్యాస కుండము ఉంటాడు ఆ గుంట దాంట్లో మురికి నీరు ఈ మురికి నీటిలో సప్త సముద్రాలు ఉన్నాయి లేదు భూమికి ఆ గుండెకి వ్యాసకుండము అని పేరు పెట్టి సప్త సముద్రాలు ఉన్నాయంటాడు వెళ్ళి స్నానం చేయంటాడు వాడు చెట్టు కూర్చుని వాడు స్నానం చేయడు వాడు ఇంటి దగ్గర బాత్రూంలో చేసుకుంటాడు ఆ ముహూర్తం వల్ల ఆయన జరిగింది మరి ముహూర్తం నాలుగు పెట్టారు కదా మరి ఆరు నెలకి దానివల్ల ఆయన ఆరు ఇరవై ఆరు ముహూర్తం పెట్టడం వల్ల అవన్నీ ఇండైరెక్ట్ కాన్సెప్ట్స్ వాటిని ప్రధానంగా చూపించకూడదు చంద్రబాబు నాయుడు గారు స్నానం చేశారు కాబట్టి అయింది లేకపోతే మళ్ళా ఫలానా ఒక కోటేశ్వరరావు చెప్పారు కాబట్టి అయింది అని ఆ రకంగా మట్టి కలగడం తప్పు అది ఎందుకయిందంటే ఒక్కటే కారణం ఇప్పుడు మీరు అరటిపండు తొక్క మీద జారిపడ్డారనుకోండి అంటే దాన్ని ఎవరిని తప్పది ఆ తొక్క వేసేవాడే తప్పు లేదు వాడిని ఎక్కడ పట్టుకొస్తాను మీరు మీది తప్పు చూసుకోకుండా మీది తప్పు అది కూడా దృష్టాంతం కాదు మీరు ఎదరవాడిని తోసేసారనుకోండి ఎదరవాడిని తోసేస్తే మీ వెనక వాళ్ళవాడు మిమ్మల్ని తోసేసారనుకోండి అది మీ తప్పు ఇంకొకటి తప్పు కూడా సొసైటీలో ఈల్డ్ అనే ప్రిన్సిపల్ లేకపోవడమే ఇప్పుడు మీకు హైవేస్ మీద యూఎస్లో అక్కడ చూశాను నేను హైవేస్ మీద మీరు హైవే మీద ఎంటర్ అయ్యే టైంలో అక్కడ బోర్డు ఒకటి ఉంటుంది ఈల్డ్ అని బోర్డు ఉంటుంది వైఐఈఎల్డి ఈల్డ్ ఈల్డంటే ఎదుటివాడికి అవకాశము ఇమ్ము అని అర్థం కాబట్టి మీరు నడిచి వెళ్ళేప్పుడు మీరు ఎదుటివాడికి అవకాశం ఇచ్చి నడిచి వెళ్ళాలి అంతే తప్ప ఎదుటివాడిని తోసేసి వాడికంట ముందు వెళ్ళాలనే ప్రయత్నం చేసి అలాంటి పొరపాటు చేయకూడదు ఇది బేసిక్ కామన్ సెన్స్ అతి సామాన్యమైన పరిజ్ఞానం సివిక్ పరిజ్ఞానం ఐదో తరగతి సివిక్స్ లో పాఠంలో చెప్తారు ఇది కూడా లేని జనం మూలంగా ఆ యాక్సిడెంట్ అలా దాన్ని అలా అర్థం చేసుకోవడం దగ్గర వీళ్ళ మీద వాళ్ళ మీద తోసేయకూడదు అలా తోసేయడం కూడా పొరపాటు కాబట్టి ఈ సంశయ విపర్యయములను పెట్టి ఒక వస్తువును తెలియట అన్నది బ్రహ్మ విషయంలో అలా అంగీకారం కాదు బ్రహ్మ విషయంలో తిరుగులేని విధంగా మనం తత్వాన్ని తెలుసుకోవాలి తప్ప ఇలాగ సంశయ విపర్యాలు పనికిరావు सर्वत्र संशय विपर्यय ही सर्वत्र अनर्थकरत्वेन ప్రసిద్ధ అన్ని సందర్భాలలో సంశయము కానీ విపర్యయము కానీ ఉన్నట్లయితే సంశయం అంటే సందేహం అలా అనుకోండి జనరల్గా విపర్యయము అంటే తప్పుగా తెలుసుకుంటాం ఇవి ఉన్నట్లయితే అది దాని వలన లాభం కలగదు నష్టమే కలుగుతుంది హాని మాత్రమే కలుగును అన్ని సందర్భాలలో ఈ రూల్కి ఎక్సెప్షన్ లేదు అది చాలా ప్రసిద్ధమైన విషయం కాబట్టి బ్రహ్మ విషయంలో కూడా సంశయ విపర్యములతో కూడిన జ్ఞానమునకు తాము లేదు మరి మీరు చెప్పిన జ్ఞానం సంశయ విపర్యములతో కూడి ఉన్నది అవుతోంది పరస్పర విరుద్ధముగా ఉన్నది దీనిని మీరు సెటిల్ చేయవలసింది ఓకే ఏం ఆచార్యేణ విచార్యమాన అపి శిష్యో అని మనం ఇలా ఊహించుకోవాలన్నమాట అంటే ఇక్కడ మీకు ఆచార్యుడు శిష్యుడు ఆచార్యుడు శిష్యుడు అని హెడింగులు పెట్టి ఏమీ ఉండవు అదంతా మనం ఊహించుకోవాలి ఇప్పుడు యోనస్ తద్వేద తద్వేద అని అంటున్నాడు సో అలా ఎందుకు అనాల్సి వచ్చింది మా విద్యార్థుల్లో ఎవరికి తెలిస్తే వాడికే తెలిసింది అని అలా ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఆచార్యుడు వీడిని కుదిపి చూసినాడు ఎలా నువ్వు చెప్పింది సంశయ కూడినట్టు ఉంది కదా మరి దాని మాట అలా చెప్తున్నాడు నోన వేదైతే వేద అంటున్నావు అని చెలింపజేసి కది కుదిపి విచా విచార్యమాన అంటే కుదపబడిన వాడు కుదిపడు ఎంత బాగా తెలుసుకుంది అనే విషయాన్ని నిర్ధారించటం కోసం కుదిపి చూశాడు చూసిన ఆ శిష్యుడు మాత్రం వాడు విచలితుడు కాలేదు ఎంత కుదిపి చూసినా he stood by his statement విచలితుడు కాలేదు ఓకే ఎందుకో తెలుసిన వాడికి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాదీ ఆచార్యోక్తాగమ సంప్రదాయ బలాత్ ఉపపత్యనుభవ బలాచ్చ వాడు ఎంత కుదిపినా విచలితుడు కాలేదు స్థూణ నిఖనన స్థాను నిఖనన న్యాయము అంటారా స్థూణా నిఖనన న్యాయము అని కూడా అంటారు అలాగే అంటారు కబుల్ స్థూణ అంటే రాట స్థూణను పాతి ఇలా ఇలా కదిలి చూస్తాం అలా కదపడం ఎందుకో దాన్ని ఓడపెట్టడం కోసం కాదు గట్టిగా ఉన్నది చూడండి మెతుకు అడిగితే తెలుస్తుంది గట్టిగా ఉన్నది ఒకవేళ కదిపినప్పుడు అది కొంచెం లూజ్గా ఉంటే తెలిసిపోతుంది అప్పుడు ఏం చేస్తారంటే ఇంకో కొన్ని రాళ్ళు మొక్కలు వేసి ఆ మొదట్లో వీటికి కొడతారు ఇప్పుడు ఇంకోసారి కలిపి చూసి ఆ వేస్తారు అలాంటిది సో అయినా కూడా మీరు విచలితుడు కాలేదు కదిలిపోలేదు బలంగా ఉన్నాడు ఏమిటి వాడికి ఉన్న బలం ఏమిటి అంటే ఆ బలాన్ని శంకరులు రెండు మూడు రకాలుగా చెప్తున్నారు అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాదీ అది సో విదితమయ్యే పక్షంలో నాకు తెలిసినది అహం సువేద ఇది మన్యే అని చెప్పి ఊరుకోవచ్చు అవిదితము అయ్యే పక్షంలో అహం వేద ఇది నమన్యే అని చెప్పి ఊరుకోవచ్చు అహం సువేద ఇది మన్యే అహం సువేద ఇది నమన్యే ఈ పక్షం కానీ ఆ పక్షం కానీ చెప్పి ఊరుకోవచ్చు అది విదితము కాదు అవిదితము విదితా విదితములకు అతీతమైన తత్వము కనుక అహం వేద అనే వాక్యానికి గాని అహం నవేద అనే వాక్యానికి గాని అది ఫిట్ అవ్వదు అంచేత దాని గురించి అహం వేద అని గాని అహం నవేద అని గాని చెప్పుటకు అవకాశము లేదు అనే ఆగమం ఏదైతే గలదో ఆచార్యోక్తమైన ఆగమం ఏదైతే గలదో ఆ ఆగమాన్ని బాగా అర్థం చేసుకుంటుంది దీని మీద ఈ టాపిక్ మీద స్వామి చిన్మయానందజీ ఒక దృష్టాంతం చెప్పేవారు అంటే ఉపయోగపడుతుందేమో అని నేను మీకు రిపోర్ట్ చేస్తున్నాను సింపుల్ దృష్టాంతం దాంట్లో అంత పెద్ద పెద్ద లోతైన విషయం ఏదో ఉందని కాదు కానీ ఉపయోగపడవచ్చు అనే అభిప్రాయంతో నేను ఆ దృష్టాంతాన్ని చెప్తాను ఆయన ఆశ్రమంలో ఉండగా ఒకసారి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు ఆశ్రమంలో వచ్చి వేగంగా వచ్చి సార్ నమస్కారం చిన్మయానందజీని మీరు ఎరుగుదురా అని అడిగాడు సో అంటే అతను చిన్మయానంద గారిని కలవడానికి వచ్చాడు యంగ్ మ్యాన్ కొంచెం యంగ్ పీపుల్ ఎలా ఉంటారంటే కొంత ఎంతూసియాస్టిక్ గా ఉంటారు వచ్చేసి డైరెక్ట్ గా అడిగేసి తప్పేం లేదు అలా అడుగుతారు అడిగితే ఈయన ఏం చేయాలి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు ఆయనే చెప్పారు అన్నమాట నేను ఏం సమాధానం చెప్పాలి ఎందుకంటే సపోజ్ హీసే సపోజ్ హీసేస్ నేను ఎరుగుతును అని చెప్పారు Hmm. అప్పుడు ఎలా అర్థం చేసుకుంటాడు ఎదుటివాడు ఇతను కాదు ఇతను కాదు ఇంకొక ఆయన ఉన్నారు ఎక్కడో చుట్టుపక్కల ఉంటారు ఈయనకి తెలుసు ఉంటాడు ఈయన చూపిస్తాడు నాకు అని తెలుస్తుంది అది రాముడు నేను ఎరుగను అని చెప్పాడు అనుకోండి అప్పుడు ఎదరవాడు ఎలా అర్థం చేసుకుంటాడు ఓహో ఆ చంద్రానంద గారు ఇతనికి తెలియదు సరేండి సరే సారి అదే వెళ్ళిపోయి ఇంకొకరిని అడిగి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఏం చెప్పాలి నేను ఎరుగుదును అంటే మిస్లీడింగ్ అవుతుంది నేను ఎరుగను అంటే మిస్లీడింగ్ ఎందుకంటే తానే చిన్మయానంద కాబట్టి ఆయన ఏం చేశారంటే ఓ చిరునవ్వు నవ్వి నాతో రండి అని తీసుకెళ్ళారు రూమ్ తీసుకెళ్ళి ఆ కూర్చోండి మీకు చిన్మయానంద గారితో పని ఏమిటి అంటే పని మీద నేనే చిన్మయానంద అని చెప్పారు కాబట్టి అక్కడ ఆ ప్రశ్నకి నేను ఎరుగును అహం వేడ అని కానీ నాహం వేడ అని కానీ చెప్పడానికి వీలు లేదు అని దృష్టాంతంగా చెప్పేవారు అన్యదేవత అథో అవిద్యాబి ఇక్కడ కూడా ఓ రకంగా బాగానే అనుభవిస్తుంది ఎందుకంటే ఇక్కడ నువ్వు బ్రహ్మని కదా నువ్వు తెలుసుకోవాలనుకున్నావు ఆ బ్రహ్మ ఆత్మ కంటే భిన్నము కానీ కాదు కాబట్టి అహం వేద అని కానీ అహం నవేద అని కానీ చెప్పుకుంటే అవకాశం లేదు అది ఆ ఆగమము ఆగమాన్ని గురించి మనం చాలా చూశాము ఆత్మ కంటే భిన్నమైనప్పుడు మాత్రమే విదితము గాని అవిదితము గాని అవుతుంది ఏదైనా విదితము గాని అవిదితము గాని అయింది అంటే అది అనాత్మ అని తీరుస్తుంది అని ఒకటి చూసాం తర్వాత ఏది విదితము లేక అవిదితము అది మాత్రమే హేయము కాని ఉపాధేయము కాని అవుతుంది ఆత్మ హేయము కాదు ఉపాధేయము కాదు కాబట్టి ఆత్మ విదితము కానీ అవిదితము కానీ అయ్యే అవకాశం లేనే లేదు ఇది ఆగమ సంప్రదాయం అలా ఆగమము ఆగమము అంటే మహర్షుల చేత దర్శింపబడిన ఒక సత్యము ఏదైతే తర తర్వాతి తరాలలోకి ఒక ప్రవాహ రూపంగా వస్తుందో దాన్ని ఆగమము అంటారు ఆగమము అలా ప్రవాహ రూపంగా ఎలా వస్తుందంటే అది సంప్రదాయము కనుక అంటే దాన్ని బోధించి వాళ్ళు చక్కగా బోధిస్తున్నారు కనుక ఈ ఆగమ సంప్రదాయాన్ని ఆచార్యుడు ఇంతకు ముందు వీరికి బోధించారు దాన్ని వీరు బలంగా మనస్సులో పెట్టుకున్నాడు అది గట్టిగా అర్థమైంది వాడు వెరీ ష్యూర్ ఆచార్యుడు చెల్లింపజేసినా కూడా చెల్లించుటం లేదు నేను పూర్వపక్షం అనే అన్నాను నను అనుంటే పూర్వపక్షం అని అనుకున్నాను కానీ తర్వాత ఏవం ఆచార్యైన విచార్యమాన తేన భాష్యకార అండాన్ని బట్టి ఆ పూర్వపక్షం లేవనెత్తింది ఆచార్యుడు మాత్రమే అని దానికి పెట్టుకో పూర్వపక్షం అది లేవనెత్తింది ఆచార్యుడే అని మనం అర్థం చేసుకోవాలి అదే ఆగమ సంప్రదాయ బలం ఉపపత్తి బలం ఉపపత్తి బలం ఉపపత్తి అంటే యుక్తి యుక్తి యొక్క బలం ఏంటంటే ఇప్పుడు ఆ యుక్తి చాలా బలం చాలా లోతైన యుక్తి ఆ యుక్తి యొక్క బలం ఏమిటో మీకు చెప్తా చూడండి బ్రహ్మ అంటే పౌరాణికుల యొక్క బ్రహ్మం ఇక్కడ పౌరాణికులు కానీ లేదా థీలాజియన్స్ అంటారు దేవుడు ఉన్నాడు బుక్ ఆఫ్ జెనసిస్ అని ఓల్డ్ టెస్టమెంట్ లో దేవుడు ఉన్నాడు ఆయన ఏం చేశాడు జగత్తును సృష్టించాడు దీన్ని సృష్టి దృష్టివాదం అంటారు ఈ వాదంలో ముందు దేవుడు తర్వాత జగత్ అది అలా ఉంటుంది theologians approach to God is like that theologians గాడ్ని యాక్సెప్ట్ చేస్తారు వేదాంతులు గాడ్ని యాక్సెప్ట్ చేస్తారు కానీ మరి వీళ్ళిద్దరూ గాడ్ని యాక్సెప్ట్ చేసే పద్ధతి అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది థీలాజియన్స్ ఏం చేస్తారంటే కారణాన్ని ఇష్యూ చేసుకుని భగవంతుడు జగత్ కారణుడు ఆయన ఉన్నాడు ఆయన కారణం కదా ముందు అసలు కారణం అనే మాట వాళ్ళు అండవు దేవుడు అనేసి దేవుడు ఉన్నాడు అని ముందు ఫిక్స్ చేసేస్తాడు ఆయన జగత్తును సృష్టించాడు అంటే ఎక్కడ మొదలుపెట్టాడు కారణంతో మొదలుపెట్టి కార్యంలోకి వచ్చాడు this is how theologians function మన పౌరాణికులందరూ ఇలాగే ఫంక్షన్ చేస్తారు కానీ వేదాంతులు అలా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా కారణాన్ని ముందు ఇమాజిన్ చేసి లేకపోతే కారణాన్ని ఫిగర్ అవుట్ చేసుకుని కార్యంలోకి రాదు వాళ్ళు కార్యంతో మొదలుపెట్టి కారణాన్ని చేరుకుంటారు కారణంతో మొదలుపెట్టి కార్యంలోకి వస్తే దాన్ని విశ్వాసము అని అంటారు కార్యంతో మొదలిడి కారణాన్ని చేరుకుంటే దాన్ని ఉపపత్తి ఏమండి అంత తేడా ఉంటుంది కారణ కార్య విచారం మీకు ఎప్పుడు కూడా కారణ కార్యభావము అనే మాట మీకు వేదాంతులే మాట్లాడతారు ఫిలాసఫర్స్ మాట్లాడతారు తప్ప ఈ థీలాజియన్స్ వాళ్ళే మాట్లాడతారు వాళ్ళు కారణకార్యభావం అలాగే కదా ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడు సృష్టించారు జగత్ని చెప్తారు దాంట్లో పార్వతీ కారణం వచ్చేసి పరమేశ్వరుడు కారణం ఇలాంటి మాటలే ఉండవు వాళ్ళు సృష్టించేశారంటే అక్కడ కారణకార్యభావం ఉండదు బాబా గారు బంగారు నట్టు వేసి చేశారని చెప్తే చూసి వస్తాయి బాబా కారణము నెక్లెస్ కార్యము ఉన్నాడంటే అసలు కారణం ఎలా అయ్యాడబ్బా బంగారం దానికి డౌట్ వస్తుంది అసలు ఇంత ఆలోచనలు ఏమి ఉండవు అలా పోతూ ఉంటారు నేను వాళ్ళ థింకింగ్ని నేను ఫిలాసఫైజ్ చేసి చెప్తున్నాను కాబట్టి కారణంతో శుభు చేసి కార్యాన్ని వర్కౌట్ చేసేవాడు విశ్వాసి కార్యంతో మొదలెడి కార్యాన్ని కారణాన్ని చేరుకునేవాడు ఇది ఫిలాసఫర్ యుక్తి ప్రధానంగా ఓకే ఇక్కడ యుక్తి ఏమిటంటే ఈ యుక్తి చాలా లోతైన యుక్తి మామూలుగా మీకు వెంటనే అనుభవానికి వచ్చి యుక్తి కాదు దీని మీద చాలా వర్కౌట్ చేసుకుంటే కానీ అనుభవానికి రాదు ఎలాగంటే ఇప్పుడు జగత్తు సృష్టింపబడుతోంది అన్న మాట ఖాయం there is no doubt about it అయితే ఎప్పుడు ఎక్కడ ఎవరు అనే ప్రశ్నకి సమాధానం జగత్తు ఎప్పుడు సృష్టించబడింది అంటే వీడు ఉపపత్తి యొక్క బలం చేత ఏమని తెలుసుకుంటాడంటే ఈవేళ ఉదయం నేను నిద్ర లేచినప్పుడు జగత్తు సృష్టింపబడింది తెలుసుకుంటాడు అయితే ఎవరు సృష్టించినట్టు ఇవాళ పొద్దున్న జరిగిన సృష్టికి నిత్య సృష్టి ఎందుకంటే ఎవరు సృష్టించినట్టు ఇంకెవరు ఏ చైతన్యం నుంచి జగత్తు ఆవిర్భవిస్తోందో ఆ చైతన్యమే దానిని సృష్టించినట్టు మరి ఇది నేను ఇది నేను అనుకుంటున్నా కదా ఇది ఎవరు ఇది కూడా ఆ సృష్టిలో భాగమే కాబట్టి ఈ దేహము ఇంద్రియములు మనస్సుతో సహా ఈ సకల జగత్తుని ఎవరు సృష్టించినట్టు ఆత్మ చైతన్యం సృష్టించింది ఇప్పుడు సినిమాలో ఉండే హీరోతో సహా మొత్తం సినిమానంతా ఎవరు సృష్టించినట్టు ఆ ప్రకాశమే సృష్టిస్తుంది ఫిల్మ్ యొక్క సహకారంతో ఆ ప్రకాశమే సృష్టిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనస్సు అనే ఫిలిం యొక్క సహకారంతో స్పేస్ టైం అనేటువంటి క్యాన్వాస్ మీద ఆత్మ చైతన్యము జగత్తుని ప్రాజెక్ట్ చేస్తోంది దీన్ని దృష్టి సృష్టి ఉంటారు దీంట్లో కారణము ఆత్మ ఉంటుంది బ్రహ్మయే జగత్ కారణం అన్నప్పుడు ఆ బ్రహ్మ ఆత్మ ఎప్పుడు బ్రహ్మ ఆత్మైతుందో అప్పుడు అది అవిదితము అవదు విదితము అవదు హేయము అవదు ఉపాధేయము అవదు అది తెలిసిందని చెప్పేందుకు వీలు ఉండదు తెలియలేదని చెప్పేందుకు వీలు ఉండదు అని ఉపపత్తి యొక్క బలం ఆత్మయే జగత్త కాబట్టి అది విదితము కాదు అవిదితము కాదు తెలిసిందని ఆత్మయందే వర్తిస్తుంది విదితావిదిత ప్రసక్తి ఆత్మయందు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ఆత్మయే బ్రహ్మ ఆత్మ అంటే ఫలానా వాడని కాదు అహంకారము ఆత్మని కాదు శుద్ధ చైతన్యము ఆత్మ అహంకారం కూడా ఆత్మ చైతన్యం నుండి ప్రకాశించేటువంటి ప్రపంచంలో అది కూడా భాగమే ఎటొచ్చి ప్రపంచమంతా సమష్టిగా ఈ అహంకారము వ్యష్టిగా రెండూ కూడా ఆ చైతన్య ప్రకాశంలోనే భాషిస్తూ ఉంటాయి ఆ చైతన్యము అది జష్టి కాదు సమష్టి కాదు జష్టి సమష్టి రెండింటికి అతీతంగా ఉంటూ జష్టిని సమష్టిని కూడా ప్రకాశింపజేసే చైతన్యం అదే జగత్కారం కాబట్టి అది వ్యష్టి చేత తెలియబడేది అవదు తెలియబడనిది అవదు అది వ్యష్టి యొక్క స్వరూపం వ్యష్టి యొక్క స్వరూపం మాత్రమే కాదు సమష్టి యొక్క స్వరూపం కూడా అది అనే సర్వాత్మభావము అని అంటారు కాబట్టి ఈ ఉపపత్తి వాడు తెలుసు ఈ ఉపపత్తిని వాడు చేరుకున్నాడు ఎందుకంటే ఆత్మ మీమాంస చేసి చేసి ఈ తత్వాన్ని వాడు అర్థం చేసుకున్నాడు ఉపపత్తి బలా శుద్ధ చైతన్యం కదా స్వామి మొత్తం అన్నిటికీ సృష్టికి కారణము కార్యమే జగత్తు ఇంక్లూడింగ్ అహం ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ ఎప్పుడు అహంకారంగా అది అన్ని రచన అది అన్నింటి రూపంగా అదే ప్రకాశిస్తూ ఉంటుంది అది తప్ప ఇంకేది లేనే లేదు ప్రకాశ అలా ప్రకాశించిన కారణం ఉన్నది అన్నిటి రూపంగా ప్రకాశించడానికి కారణం అజ్ఞానం అజ్ఞానం మరి అజ్ఞానానికి కారణం ఉండదు ఇంకా అజ్ఞానం కారణం మనస్సు నేను చెప్పాను కదా మనస్సు అనే ఫిలిం మూలంగా ప్రకాశిస్తాం మనస్సే అజ్ఞానం మనస్సే అజ్ఞానానికి మరో పేరు మనస్సు ఇప్పుడు సినిమా సత్యం అనిపించిందంటే ఫిలిం మూలంగా సత్యం అనిపించింది కదా అదంతా అజ్ఞానంలో భాగం అది ఫేస్ టైం లేకపోతే భాషించడం అదొకటి మాత్రం చెప్పలేసి మనం ఇది కదా జ్ఞానం ఇప్పుడు వచ్చింది మాత్రం చెప్పలేము చెప్పలేదు ఎప్పుడు తొలగిపోతుంది చెప్పొచ్చు కానీ తొలగిపోతుంది తొలగిపోతుంది కానీ వచ్చింది మాత్రం చెప్పలేదు దానికి కూడా ఉపపత్తి ఉన్నది ఎందుకంటే దేశకాలములు అనేవి అజ్ఞానం నుంచి పుడతాయి ఎప్పుడు ఎక్కడ అజ్ఞానం నుంచే ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతాయి ఆత్మస్వరూపంలో ఎప్పుడు లేదు ఎక్కడా లేదు ఇప్పుడు ఎక్కడ అనేవి అజ్ఞానం నుంచి పుడతాయి అజ్ఞానంత బచ్చే కాబట్టి ఎప్పుడు ఎక్కడ అనే క్వశ్చన్స్ అజ్ఞానానికి అన్వయించాం ఇప్పుడు అవి అజ్ఞానం నుంచే వచ్చాయి అజ్ఞానం తెలియదు ఎప్పుడనే ప్రశ్న ఉంటుంది ఇంకా ఎందుకంటే కాలం వస్తే కానీ ఎప్పుడనే మాట రాదు సో అజ్ఞానం వీటి అవతల ఉంది వీటికి అతీతంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎక్కడ అనే ప్రశ్న అజ్ఞానానికి వెళ్ళకూడదు ఇది నేను ఒక చెప్తూ ఉంటా తండ్రి కొడుకు నడిచి వెళ్తున్నాడు ఏదో ప్రసంగంలో తండ్రి అంటాడు ఆ రోజుల్లో పెద్ద విశాలమైన పందిరి వేసి మంచి పకడ్బందీగా భార్యాభిచంద్రులతో నాకు పెళ్లి అయింది అని అన్నాడు తండ్రి అంటే కొడుకు అంటాడు మన నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు ఆ ప్రశ్న ఉదయించదు అలాగే అజ్ఞానం ఎప్పుడు అనే ప్రశ్న ఉదయించదు ఎందుకంటే దేశము అజ్ఞానక బచ్చా కాలం కూడా అజ్ఞానక బచ్చా కాబట్టి అజ్ఞానం నెక్స్ట్ గాడు ఎవరో నిజంగా అజ్ఞానం నెక్స్ట్ టు గాడ్ అంచేతనే మాయాశక్తి కానీ లేదు గాడ్ ఉన్నాడు అది అక్కడే ఉంది సమస్య అంతా యా మా సమాయ ఏది లేదో అది మాయ ఇది ఈ సిద్ధాంతం చెప్పింది ఎవరంటే రామతీర్థ ఏదో ప్రాచీన పండితులు చెప్పారంటే అనిపిస్తుంది ఆ సంస్కృత భాషను బట్టి నో ఆయన అన్నారు యా మా సమాయ మా అంటే లేదని అర్థం మా అంటే నికేషన్ కాబట్టి ఉపపత్తి బలం తర్వాత అనుభవ బలం అనుభవ బలం ఏంటో తెలిసిన తన ఆత్మస్వరూప నిష్ఠుడై ఉంటాడు అంటే నాకు ఇది విదితము అనే భేద బుద్ధి కానీ నాకు ఇది అవిదితము అనేటువంటి ఒక అసంతోషం కానీ రెండూ ఉండవు నాకు విదితము అన్నప్పుడు భేదబుద్ధి ఉండాలి అవిదితము అన్నప్పుడు అసంతోషం ఉండాలి అలా ఉంటుంది మనకి ఏదైనా తెలిసింది అనుకోండి we are comfortable with it because it is there and I know it అవిదితము అంటే వీఆర్ యాంక్షియస్ ఈ రెండు ఉండవు హీఈ్ ఫుల్ ఆ ఫుల్నెస్ యొక్క అనుభవంలో ఉంటాడు దాంట్లో విదిత అవిదితము రెండు కూడా ఉండవు ఆ ఫుల్నెస్సే బ్రహ్మ అని ఉపపత్తి అతనికి సపోర్ట్గా నిలిచి ఉంటుంది ఈ బలముల చేత చెప్పగలిగాడు ఏ గురువు గారి కుడికినా కూడా అతను చెల్లించలేదు తర్వాత ఇప్పుడు ఇంకా ఇదంతా పూర్వరంగం దీనికి యోనస్ తద్వేద తద్వేద అనే వాక్యానికి దీన్ని ఒక అవతారికగా భాష్యకారులు ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు జగజ్జ బ్రహ్మ విద్యాయాం దృఢ నిశ్చయతాం దర్శయన్నాత్మ అంటే తనకు ఆత్మ అంటే తనకు బ్రహ్మ విద్య ఎందు దృఢమైన నిశ్చయ బుద్ధి కలదు అని గురువు గారి ఎదుట నొక్కి చెప్పాలి ఎందుకంటే ఆయన కుదిపి పరీక్షిస్తున్నప్పుడు మొహమాట పడితే పనవుతుంది కాబట్టి గర్జిస్తున్నాడు అవును గురువు గారు ఇది ఇంతే అని గట్టిగా నొక్కి చెప్తున్నాడు తనకు బ్రహ్మ విజయంలో అతి దృఢమైన నిశ్చయ బుద్ధి కలదు అని నిరూపిస్తూ అతను ఈ విధంగా గర్జిస్తున్నాడు కథం ఎలా గర్జించాడు ఇది ఉచితతే అన్నచో శృతి చెప్పుచున్నది ఈ మొత్తం ఇన్బిట్వీన్ మనం చదివిందంతా కూడా భాష్యకారులు ఫిలప్ చేసిన గ్యాపే నోన వేదేతి చ అంతవరకు వచ్చాక మళ్ళీ యోనస్తద్వేద తద్వేద తద్వేద ఆ మధ్యలో ఉన్నటువంటి సందర్భం అంతా ఆయన ఫిలప్ చేశారు ఎందుకంటే శిష్యుడు గురువు అలాగా ఒక ప్రవాహం కింద చెప్పుకొచ్చినప్పుడు ఇన్ బిట్వీన్ గ్యాప్స్ మీరు ఫిలప్ చేయకపోతే ఆ స్టోరీకి కనెక్షన్ ఉండదు ఆ కనెక్షన్ ఆయన పెడతారు ఇక్కడే కాదు ఈ ఉపనిషత్తులోనే కాదు ఉపనిషత్ భాష్యాలు అన్నింటిలోనూ ఈ ధోరణ మీకు కనపడుతుంది ఏమిటా ధోరణ అంటే సంగ్రహంగా ఉపనిషత్తులు హింట్స్ రూపంగా చెప్తుంది కదా పురాణంలో చెప్పినట్టుగా అన్ని డీటెయిల్ వాడు బాత్రూంలో వెళ్ళాడు స్నానం చేశాడు తవలతో తుడుచుకున్నాడు అంటూ అలాగా <laughs> డీటెయిల్ గా చెప్పరు ఉపనిషత్తుల పురాణంలో చెప్పినట్టుగా హింస హింస కింద అసలు కర్తకర్మ క్రియ లేకుండా ఉంటాయి వాక్యాలు మీరు క్రియల్ని తెచ్చిపెట్టుకోవాల్సి ఉంటుంది వాయు రనిల మమృతం అనుంది ఈశావాస్యోపనిషత్తు వాయుర్ అనిలం అమృతం అంటే వాయు అనిలం అమృతం అంటే అమృతం అనిలంకి విశేషణం వాయు అనిలం అని ఉంటుంది అంటే అధ్యాత్మ వాయువు సర్వాత్మకమైన వాయువును అని ఆగిపోతుంది అప్పుడు మీరేం చేయాలి ప్రతిపద్యత పొందుగాక అని అక్కడ ఆ క్రియాపదం పెట్టుకుని వాక్యాన్ని పూర్తి చేసుకోవాలి క్రియాపదాలు మిస్సింగ్ ఉంటాయి ఒకప్పుడు కథంతో ఒక హింస హింస కింద ఉంటుంది కఠోపనిషత్తులో ఇంకా బాగా కనపడుతుంది ఈ ధోర కాబట్టి భాష్యకారులు ఏం చేస్తారంటే ఈ సందర్భాలన్నింటిలో కూడా ఆ ఇన్ బిట్వీన్ గ్యాప్స్ ని చాలా చక్కగా ఫిలప్ చేస్తారు దాంతో మీకు వెరీ కొహెసివ్ స్టోరీ బయటకు వస్తుంది సరే ఇప్పుడు ఈయన గర్జిస్తున్నాడు శిష్యుడు ఏమని కశ్చిత్ నేను ఈ చిన్నానందజీ బాగా వ్యాఖ్యానం చేసేవారు యహ అనే అది మంత్రంలో ఉన్న పదం దానికి భాష్యకారుల వివరణం యహ్ కశ్చిత్ అంటే ఎవడైనా సరే అంటే మానవ మాతృడు ఎవడైనా సరే దీంట్లో ఇంకా ఈ భేదము ఆ భేదము ఏమీ ఉండదు అది అందుకోసం యహ అని చెప్పారు అలా చెప్పచ్చు ఎందుకంటే కర్మకాండలో అలా ఉండదు కర్మకాండలో ఎలా ఉంటుందంటే అధికారం అధికారం అంటే యోగ్యతని చాలా ఎలాబొరేట్ గా వాళ్ళు డిస్కస్ చేస్తారు ఈ కర్మ ఇప్పుడు అగ్నిష్టోమం ఉందనుకోండి యహ అని ఉండదు అగ్నిశ్రవం చేయాలంటే వాడు ద్విజుడు ఉపనీతుడు అయి ఉండాలి అయి ఉండాలి అగ్ని ఆధానం చేసిన వాడు అయి ఉండాలి వాడు అగ్నిష్టోమాన్ని చేస్తాడు అలా ఉంటుంది యహ ఉండదు ఉపాసనలు కూడా అంతే యహ ఉండదు ఈ క్వాలిఫికేషన్ ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలని ఇక్కడికి వచ్చేప్పటికీ యహ అంటే ఎక్కశ్చిత ఏ ఒక్కడైనా నహ అస్మాకం సంబ్రహ్మచారిణాం మధ్యే నహ మధ్యే నహ అంటే షష్ఠీ బహువచనం దానికి మధ్యే దాన్ని నిర్ధారణ షష్ఠి అంటారు అంటే అనేకంలో ఒకదానిని పాయింట్అవుట్ చేయడానికి ఆ షష్ఠిని వాడతారు సో ఎవరైతే మాలో మాలో అంటే మేమంటే ఎవరు కలిసి చదువుకుంటున్న విద్యార్థులు సబ్రహ్మచారి అంటారు సా అంటే సహా అని అర్థం కలిసి బ్రహ్మ వేదమును అధ్యయనం చేస్తున్నారు వీళ్ళు అటువంటి వాళ్ళందరినీ సబ్రహ్మచారులు ఉంటారు సో సహస్య సహ అనేది సూత్రం ఉంది సహ అనే అర్థంలో స అనే మాట వస్తుంది కనుక ఆ సబ్రహ్మచారులు కలిసి మేము చదువుకుంటున్న విద్యార్థులు మా తోటి విద్యార్థులు ఎంతమంది అయితే ఉన్నారో వారిలో ఎవరైతే నేను చెప్పిన ఈ మాటని తెలుసుకున్నాడో వారికి మాత్రమే బ్రహ్మ తెలిసినట్లు అవుతుంది అని చెప్తున్నాడు సో సబ్రహ్మచారిణ మధ్య ఎవడైతే తత్ మదుక్తం వచనం తద్వదో వేద నేను చెప్పిన మాటని తాత్వికముగా ఎవడు తెలుసుకుంటాడు అంటే ఇప్పుడు తత్వమసే అన్నారనుకోండి అది నీవే అయి ఉన్నావు అని మీకు తెలిసిందనుకోండి అది కూడా తెలియడమే అది నీవే అవుతువు అది కూడా తెలియడమే కదా అది ఎలా అయ్యారని మీరు అని అడిగారు అనుకోండి ఏమోనండి అదంతా నాకు తెలియదండి ఆయన అలా చెప్పాడు అంటే మీకు తెలిసినట్టే కదా అది కూడా తెలియదు అంటే దట్ ఆఫ్ డౌ అంటే అది కూడా తెలిసింది కదా అది ఎలాగంటే అదేమో నాకు తెలియదండి అలా రాసింది అక్కడ అంటే అదొక తెలియడం ఇంకొక తెలియడం ఉంటుంది దానికంటే ఇంకో కొంచెం తెలియడం అది ఆ వేదాంతంలో అలాగే చెప్తారండి తత్తంటే బ్రహ్మాత్వం అంటే జీవుడు జీవుడికి బ్రహ్మకి ఆ భేదాన్ని చెప్తారు మన వేదాంతంలో అలా చెప్తారు అది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అది తత్వమసి అంటే అని చెప్తారు ఇంకొక అంటే ఇంతకు ముందు వాడికంటే ఈ నయం కొంత బెటరు దాని అది తెలిసినట్లే ఇంకొక లెవెల్ ఉంది ఏమంటే వేదాంతంలో చెప్తారంటే అవి ఈక్వల్ అయిపోతాయి ఆ తత్తు త్వము ఈక్వల్ ఎలా అవుతాయి తత్తేమో అక్కడెక్కడ ఉంటుంది త్వం ఇక్కడ ఉంటాం రెండు ఈక్వల్ ఎలా అవుతాయండి అంటే అలాగా అలా సూపర్ఫిషియల్ గా చూడకండి దాన్ని అక్కడ భాగత్యాగ లక్షణ అనే ఒక ఇష్యూ ఉన్నది ఆ తత్తులో ఉండేటువంటి అక్కడ ఉన్న ఎక్కడో ఉన్నది అనే ఇష్యూని డ్రాప్ చేయాల్సి ఉంటుంది మీరు భాగాన్ని త్యాగం చేయాలి త్వముకుంటే పరిచ్ఛిన్నత్వం ఉంటుంది ఈ భాగాన్ని కూడా త్యాగం చేయాలి అప్పుడు తత్తులో ఉండే పరోక్షత్వాన్ని డ్రాప్ చేస్తే త్వంలో ఉండే పరిచ్ఛిన్నత్వాన్ని అల్పత్వాన్ని డ్రాప్ చేస్తే ఇప్పుడు తత్తన్నా త్వమన్నా ఒకే శుద్ధ చైతన్యము అనే అర్థం వచ్చి ఏకత్వము సిద్ధిస్తుంది అని చెప్తాం అంటే బాగా యుక్తి బలం కూడా ఉందన్నమాట ఆయన చాలా అల్టిమేట్ గా తన ఎందు బ్రహ్మత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నవాడు మాత్రమే యథార్థముగా తెలుసుకున్నవాడు అని అర్థం తత్వతో వేద అంటే అర్థం కాబట్టి అనుభవ రూపముగా ఆత్మ స్వరూప ఆత్మ సాక్షాత్కార రూపముగా ఎవడైతే మా తోటి సహబ్రహ్మచారులలో ఎవరైతే తెలుసుకుంటారో సహా తద్బ్రహ్మ వేద వాడు మాత్రమే ఆ బ్రహ్మను తెలుసున్నవాడు అవుతాడు యోనస్ తద్వేద తద్వేద ఓకే యహ నహ తద్వేద యహాన్ని బట్టి సహా తెచ్చుకుని సహా తద్వేద ఎవడైతే మాలో అవిదితము విదితము కాదు ఇది అవిదితము కాదు విదితము కాదు అంటే అహం సువేద ఇది మన్యే అహం వేద ఇది నమన్యే చ అని ఎవడైతే ఆ విధంగా మాలో తెలుసుకుంటాడో వాడు తద్వేద ఆ బ్రహ్మను తెలుసుకున్నవాడు అవుతాడు ఓకే కాబట్టి ఈ యోనస్ తద్వేద తద్వేద అన్నప్పుడు మొదటి తత్తుకి విదిత అవిదితముల కంటే అన్యము అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో సహా తద్వేద ఆ బ్రహ్మను తెలుసుకున్నవాడు అవుతాడు అయితే యోనస్ తద్వేద తద్వేద అన్నప్పుడు సహా తద్బ్రహ్మవేద ఆ మొదటి తత్వ యొక్క అర్థాన్ని ఇంకొంచెం వివరిస్తున్నారు మొదటి తత్తు యొక్క అర్థం ఏమిటి ఆ బ్రహ్మ విదితము కాదు అవిదితము కాదు అని తెలుసుకోవాలి ఆ మొదటి తత్వ యొక్క అర్థాన్ని వివరిస్తున్నారు కిం పునః తద్వచనం ఇది అత ఆహా అది ఆ వచనము తెలిసినవాడు బ్రహ్మను తెలిసిన వాడు అవుతాడు ఏమిటా వచనము బ్రహ్మ విదితము కాదు అవిదితము కాదు దాన్ని మరో మాటలో చెప్పాలంటే అహం సువేదా ఇది మన్యే అహం వేదా నమన్యే అది ప్రేమలు విదితము అవిదితము అంటే అహం సువేద అంటే విదితం అహం సువేద ఇది నమన్యే అంటే అవిదితం అదో అది వచ్చింది ఆ వచనాన్ని ఎవడైతే బాగా తెలుసుకుంటాడో వాడు బ్రహ్మను తెలుసుకున్నవాడు అవుతాడు కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే నేను ఇంకా అలా చెప్తూ ఉంటాను ఆ వచనమును ఎవడైతే తెలుసుకున్నాడో యహ నహ తద్వేద మాలో ఆ వచనమును ఎవడైతే తెలుసుకున్నాడో సహా తద్వేద వాడు ఆ బ్రహ్మను తెలిసిన వాడు అని చెప్పారు అర్థమైందండి అయితే ఆ వచనం ఏమిటి ఆ వచనం ఏమిటి మళ్ళీ మొదటికి వచ్చారు ఏమిటంటే అహం సువేదాయితి మన్యే అహం వేదాయితి నమన్యే అదే అవచనం అదే రిపీట్ చేస్తున్నాం ఓకే కిందత్వచనం ఏమిటా వచనం అంటే ఇచ్చత ఆహా ఏమిటా వచనం అంటే ఇప్పుడు చెప్తున్నారు నోన వేదేటి వేద ఇది అది అవచనం ఎందుకంటే ఆ మంత్రాన్ని చెప్పాలి కదా అక్కడ మళ్ళీ నోన వేదేతి వేదచ అని కనపడుతోంది దాన్ని కనెక్ట్ చేయాలి ఎలా కనెక్ట్ చేస్తారంటే ఎవడైతే మాలో అది తెలుసుకున్నాడో వాడు ఆ బ్రహ్మను తెలుసుకున్నాడు ఏమిటంటే అది అది అంటే నూనె వేదేకి వేదచ అది అది ఓకే అది వచ్చిన అన్యదేవ తద్విదితాదో అవిదితాదీ ఇది ఉక్తం ఇప్పుడు ఆచార్యుడు ఏం చెప్పాడంటే అన్యదేవతద్విదిత దథో అవిదితాదధి అని చెప్పాడు ఆచార్యుడు చెప్పి ఏమన్నాడు ఇది ఆగమము ఇది శుశ్రుమ పూర్వేషాం యోనస్తద్ విచక్షితే మాకు ఎవరో పెద్దలు చెప్పారు మేము తెలుసుకున్నాను మీకు అదే చెప్తున్నాను నేను అని ఆయన ఆగమాన్ని చెప్పారు వీడేం చేశాడో తెలిసిన ఆ ఆగమాన్ని తన స్వంత మాటలలో రీఫ్రెష్ చేసి వీటికి చెప్తున్నాడు అది మీ మాటల్లో అదే మాటలే వీడి అదే వచనాన్ని స్వంత మాటల్లో చెప్తున్నాడు అలా చెప్పడం ఆ వచనాన్ని రిపీట్ చేయొచ్చు కదా అంటే అది దాని ఆ హేతు కూడా భాష్యకారులు చెప్తారు సో అక్కడ రాసింది అది ఏదేవ ఏదైతే అన్యదేవ తద్విదితాదథో అవిదితాదధి ఇది ఉత్తం ఏదైతే ఆచార్యుని చేత ఆ పరమాత్మ విదితావిదితముల కంటే విలక్షణమైనది అని చెప్పబడినదో తదేవ వస్తు అదే పరమాత్మ వస్తువు ఎటువంటి పరమాత్మ వస్తువు విదితావిదితముల కంటే అతీతమైనది అని చెప్పబడిన అదే పరమాత్మ వస్తువును వాక్యాంతరేణ అవోచత్ చూసుకోండి పదాలు ఉంటాయి మరో వాక్యంతో చెప్తున్నాడు ఆ గురువు గారు చెప్పిన అదే విషయాన్ని ఇంకో వాక్యంతో చెప్తున్నాడు ఈ శిష్యుడు ఇంకో వాక్యంతో చెప్పేది అట్లా వీడికి ఎక్కడి నుంచి వచ్చాయి వచ్చాయి ఎందుకంటే వాడు ఏం చేశాడంటే ఆ గురువు గారు చెప్పిన వచనాన్ని అనుమాన అనుభవములకు జోడించిన అనుమానము అంటే మననము అనుమాన అను అంటే తర్వాత మాన దాన్ని ఆలోచించుకోవాలి సిల్లాగిజం అని ఒక అర్థం ఉంటుంది ఇది కూడా సిల్లాగిజం అంటే యుక్తే కదా మరి కాబట్టి అదే ఇది మననం అన్నా సిల్లాగిజం అన్నా దాని మాట అది కాబట్టి బాగా ఆలోచి ఓహో అలాగా బ్రహ్మ ఆత్మ అన్నమాట అనాత్మ కాదా ఎందుకంటే అనాత్మ అయిందా ఉచితమైన అవ్వాలి ఇప్పుడు విష్ణువు ఆత్మయా అనాత్మ అనాత్మ నీకంటే భిన్నంగా ఉంటే వాడు అనాత్మ ఉంటుంది కదా విదితమా అవిదితమా నువ్వు అనాత్మ అనగానే విదితమా అవిదితమా నాకు అవిదితమో మా గురువు గారికి విదితమా మరి నాకెప్పుడు విదితం అవుతుంది గురువు గారిని సేవ చేస్తుంటే ఆయన మంగళాశాసనాలు చేస్తూ ఉంటారు అప్పుడు ఓ టైం వచ్చినప్పుడు విదిత కైకర్యం చేస్తూ ఉంటే విదితమే అవునండి నేనేమి అధికంగా చెప్పట్లా శిష్యులు చేయాల్సిన దాని పేరు కైంకర్యం గురువు గారు చేసే పని మంగళాశాసనం ఈ రెండు కలిసి ఎప్పుడో ఎప్పుడో సడన్ గా ఈ అవిదితమైన విష్ణువు సడన్ గా విదితమైన అలా ఉంటుంది అనాత్మ సందర్భంలో అలా ఉంటుంది కాదండి విదితము కాదు అవిదితము కాదు అబ్బో అంటే ఆత్మ అన్నమాట బ్రహ్మ ఆత్మ ఆత్మయే బ్రహ్మ అన్నమాట హౌ అమేజింగ్ అని వాడు దాని మీద మననం చేసుకుని విచారం చేసుకుని ఆత్మనిష్ఠుడై ఉంది ఆ ఆత్మయే పూర్ణము ఆత్మ కంటే భిన్నముగా మరేది ఏమీ లేదు అనే అనుభవాన్ని జోడించి అవును కరెక్టే బ్రహ్మ పూర్ణ ఆత్మై ఉండగా అది విదితము కానీ అవిదితము కానీ ఎలా అవుతుందండి అవదు అని వాడు నిశ్చయించుకుని తన స్వంత మాటలలో మళ్ళీ ఆ గురువు గారు చెప్పింది చెప్పాడు ఏమని చెప్పాడు మోన వేదేతి వేద ఇది అవోచదు తెలిసిందాన్ని ఇంతవరకు అలా గురువు గారు చెప్పిందాన్ని గురువు గారి మాటల్లోనే చెప్పకుండా సొంత మాటల్లో చెప్పడం ఎందుకు అంటే ఆచార్య బుద్ధి సంవాదార్థం మందబుద్ధి గ్రహణం వ్యపోహార్థం అక్కడ మరి నేను వేళ పొలవాళ్ళు భోజనం చేయడం అనుకుంటున్నారా దాంట్లో ఎంతో లోతైన అవగాహన పెట్టుకుని చాలా ప్రేమతో రాస్తారు ఆయన భాష్య ప్రతి చిన్న అంశాన్ని సో మళ్ళీ తన మాటల్లో ఎందుకు చెప్పారంటే ఆచార్య బుద్ధి సంవాదార్థం అంటే ఆచార్యుల యొక్క బుద్ధితో తన యొక్క బుద్ధి కోయిన్సైడ్ అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడం అప్పుడు ఆచార్యుడు చెప్పిన మాటని యథాతథంగా మీరు కోట్ చేశారనుకోండి మీకు తెలిసిందో మానిందో ఆయన చెప్పిన మాటని మళ్ళీ మీరు చిలక పలికినట్టుగా పలికారు చిలక అలా పలుకుతుంది చిలక ఎలా పలుకుతుందంటే దానికి దానిమ్మ గింజలు పెట్టిన అమ్మాయి అమ్మాయి పెట్టిన ఉంటే రాజకుమారి దానిమ్మ గింజలు పెడుతూ ఉంటుంది రోజు దానికి దానికి ఒక రేపో ఒకటి ఏర్పడుతుంది ఏర్పడి ఆ రాజకుమారి ఏమంటే అది అంటూ ఉంటుంది రాజకుమారి రామ అన్నప్పుడు ఇది రామ రాజకుమారి రేమా అంటే ఇది రేమా అంటుంది దాన్ని సిద్ధంగా వేస్తారు వాళ్ళు వేరే వీడి శిష్యులు ఎలా ఉంటాడు గురువు గారు అన్నది అంటూ ఉంటాడు గురువు గారు ఏమిటేమిటి కంఠస్థం చేసి పెట్టాడో అవన్నీ వీడు కూడా కంఠస్థం చేసి పెట్టాడు సో అలాగా కాదు అలా కాదు ఆచార్య బుద్ధి సంవాదార్థం అంటే గురువు గారు చెప్పింది అర్థం చేసుకుని మళ్ళీ తన భాషలో చెప్తే అప్పుడు తప్పైతే తెలిసిపోతుంది అరే ఎవటిరా నువ్వు మాట్లాడడం నేను చెప్పింది ఏమిటరా నువ్వు అంటున్నది ఏమిటి తెలుసు తప్పు కాలేదనుకో ఆయన తల పంపిస్తా correct what he thinks the same thing I understand దాన్ని సంవాదము అంటారు సమ్యక్ వాద అని ఒక ప్రయోజనం రెండో ప్రయోజనం మందబుద్ధి గ్రహణ యపోహార్థంచ మందబుద్ధులు దీన్ని తప్పుగా తెలుసుకునే అవకాశం ఉంది భాష మార్చి చెప్తే వాళ్ళు కరెక్ట్గా తెలుసుకుంటారు అంటే ఏమిటి అన్యదేవత విదిత దథో అవిదిత దధి అని చెప్పగానే ఇతను సూక్ష్మ బుద్ధి గలవాడు కనుక ఇతనికి అర్థమైంది కానీ మందబుద్ధులకు అర్థం కాదు వాడు దాన్ని ఇంకేదో రకంగా మిస్టేక్ చేసుకునే అవకాశం ఉంటుంది అలా ఒకవేళ మిస్టేక్ చేసుకున్నట్లయితే మళ్ళీ అదే విషయాన్ని భాష మార్చి చెప్పినట్లయితే అప్పుడు వాడు ఆ బుద్ధిని ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకుని సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఒకసారి బైనామీ పాఠం చెప్పాను నలభై మంది విద్యార్థులు ముప్పై ఇద్దరు మందికి అర్థమైంది వాళ్ళు వెళ్ళిపోయారు బాగా పాస్ అయిపోయారు ఇంకో ఆయన వాళ్ళు ఉన్నారు మాకు తెలియలేదన్న సరే కూర్చోండిరా అని వాళ్ళకి ఎక్స్ట్రా క్లాస్ పెట్టి చెప్పారు ఇప్పుడు ఎలా చెప్తానండి అదే మూసలో ప్రశ్నలు చెప్తానండి చెప్పండి కొంచెం దానికి చెరవలో పొలంలో చేర్చేదే అర్థం చేసుకోరా చిన్న విషయం ఇది అని వాళ్ళకి అర్థమైతే ఇప్పుడు మాకు తెలిసిందండి అని వాళ్ళు తెలుసుకుంటారు భాష మార్చి చెప్పడంలో అది ప్రయోజనం ఒక ఫ్రెష్నెస్ వస్తుంది ప్రతిసారి అప్పుడు మందబుద్ధి గలవాళ్ళు తప్పుగా తెలుసుకుని సగం సగం తెలుసుకుని విపర్యంగా సంశయంగా తెలుసుకునే సందర్భాలన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి అందుకోసం భాష మార్చి చెప్పినారు ఇక్కడ మందబుద్ధి వ్యపోహము అంటే మందబుద్ధి వ్యపోహార్థం ఇంకో అర్థం చెప్పచ్చు ఎలాగంటే వీడు చెప్పలేదనుకోండి శిష్యుడు ఏం చెప్పకుండా ఊరుకున్నాడు అనుకోండి శిష్యుడు తలకే భావమోసి ఊరుకున్నాడు మందబుద్ధి గ్రహణం అర్థం నేను ఒక రకంగా చెప్పాను దాన్ని ఇంకో రకంగా చెప్తా చూడండి శిష్యుడు ఏం చెప్పలేదు అనుకోండి మోసి ఊరుకున్నాడు అనుకోండి అప్పుడు గురువు గారు ఏమనుకుంటారు నేను కంఠం నొప్పి పెట్టేట్లా చెప్పానే తప్ప వీడికి తెలుసు అన్నది ఏమీ లేదు అని గురువు గారు వీడిని మందబుద్ధిగా గ్రహించే అవకాశం ఉంది వీడు తన స్వంత మాటల్లో చెప్పేశాడు లేదు గురువు గారు చెప్పిందే అప్పచెప్పాడు అనుకోండి అప్పుడు కూడా వీడు నేను చెప్పిన దాన్ని చిలకలాగా పలికాడు కానీ వీడికి అర్థమైంది సున్నా అని గారు అనుకునే అవకాశం ఉంది తన సొంత మాటల్లోకి మారించి చెప్పేస్తే అప్పుడు గురువు గారికి వీడు మందబుద్ధి అని అనుకునే ఛాన్స్ అలాగ గురువు గారికి తెలియాలి ఎందుకంటే ఆయన సంతోషిస్తాడు ఆ గురువులకి వాళ్ళు ఈ అర్థం చేసుకుంటే సంతోషిస్తారు కానీ వాళ్ళు కాళ్ళు పట్టో లేకపోతే టిఫిన్లు తెచ్చి పెడితే సంతోషించారు అర్థం చేసుకోవాలి దానికి సంతోషిస్తారు <laughs> సంతోషించేది వేరే ఉంటుంది అది వల్ల కొద్దిపాటి సంతోషం ఉంటుంది కానీ అర్థం చేసుకున్నప్పుడు మనకు మహానందం కలుగుతుంది కాబట్టి గురువు గారికి ఆ రకమైన ఒక భరోసా ఇవ్వవలసిన బాధ్యత శిష్యుడు వీళ్ళు తెలుసుకుంటున్నారు అని ఆయన తెలిస్తే సంతోషిస్తారు అందుకోసం నేను మందబుద్ధినని ఆయన అనుకోరాదు మందబుద్ధి గ్రహణ వ్యపోహ దాన్ని తొలగించటం మందబుద్ధి అని తెలుసుకో అనుకుంటారేమో దాన్ని తొలగించటం కోసం మోన వేదేతి వేదచ అని తన సొంత మాటల్లో శిష్యుడు చెప్పినాడు శాంతి శాంతి